ఎరుకే దేహేంద్రియములు ఎరుకే వర్ణాశ్రమములు ఎరుకే శృతులు ఎరుకే నీవును నేనును ఎరుకే సతి సోదరాదులు ఎరుగు వత్స నే తీర్చద ఇదిగో నీ ఇచ్చా హరిహర బ్రహ్మాని సురనరగిరి సరి తరు మృగముఖచరాచరములు ఎరుక నీరుగుము వత్సా నే తీర్చదానిదిగో నీ ఇచ్చా ఎరుకే దేహేంద్రయములు ఎరుకే వర్ణాశ్రమములు ఎరుకే శృతులు ఎరుకే నీవు నేను ఎరుకే సతి సోదరాదులు ఎరుగుము వత్స నే తీర్చద ఇదిగో నీ ఇచ్ఛ హరిహర బ్రహ్మాది సుర నర గిరి సరి తరు మృగ ముఖ చరాచరమురు ఎరుకని ఎరుగును వత్స మే తీర్చద ఇదిగో నీచ